కథం పునః శక్య ఇది ఉచ్యతే భక్త్యా త్వనన్యయా శక్య అహమేవం విధోర్జున జ్ఞాతుం ద్రష్టుం చ తత్వేన ప్రవేష్టుం చ పరంతప భక్త్యా తు కిం విశిష్టయా ఇది ఆహ అనన్యయా అపృథగ్భూతయా భగవతః అన్యత్ర పృథక్ న కదాచిదపి या भवति सा तु अनन्यभक्तिः सर्वैः अपि करणैः वासुदेवादन्यत् न उपलभ्यते यया सा अनन्यभक्तिः तया भक्त्या शक्यः अहम् एवंविधो विश्वरूपप्रकारो हे अर्जुन ज्ञातुम् शास्त्रतो न केवलम् ज्ञातुम् शास्त्रतो द्रष्टुम् च साक्षात्कर्तुम् तत्त्वेन तत्त्वतः प्रवेष्टुम् च मोक्षम् च गन्तुम् परन्तप